సంకీర్తన సంఖ్య నాలుగు వందల నలభై ఎనిమిది మరలి మరలి జయమంగళము సురిది నిచ్చలును శుభమంగళము కమలారమణికి కమలాక్షునకును మమతల జయ జయ మంగళము అమర జననికి అమరవంజునకు సుముహూర్తముతో శుభమంగళము జలధి కన్యకును జలధి శాయికిని మలయుచును శుభమంగళము కలిమి కాంతకు ఆ కలికి విభునికిని తుడువుల ఆరతి శుభమంగళము చిత్ తజు తల్లికి శ్రీ వెంకటపతికి మత్తిల్లిన జయమంಗಳము ఇత్తల నత్తల ఇరూర కాగిట జొత్తుల రతులకు శుభమంగళము